ॐ श्रुतिस्मृतिपुराणानामालयम् करुणालयम् नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् ॐ सहना भवतु सहनौ भुनक्तु सह बीर्यम् तेजस्वी आवधीतमस्तु मा विद्विषावहरी ॐ शान्तिः शान्तिः शान्तिः సర్వాన్ శోకాన్ హృదయస్య అంటే ఆ సుషుప్తావస్థ ఎందు జీవుడు జీవుడనండి పురుషుడనండి వాటెవర్ నేను సకల శోకములను దాటివేసిన వాడు అవును శోక శబ్దానికి కామన అని అర్థం శోకమున్న కామన పర్యాయముడు అని దాని విషయంలో ఉన్నాం ఇప్పుడు ఇక్కడ చర్చ ఏమిటంటే కామనని మనం ఏ దృష్టితో చూడాలి కోరికను ఏ దృష్టితో చూడాలి లోకంలో మీరు జనాల్ని జనుల యొక్క ప్రవృత్తిని చూసినట్లయితే వాళ్ళు కామన అనేది చాలా గొప్పది అది ఉండదగ్గది అనే దృష్టితో చూస్తారు కామన్ ఉండాలి తర్వాత చిన్నపిల్లలు నాకు సెల్ ఫోన్ కావాలి స్మార్ట్ ఫోన్ కావాలని కోరాడు అనుకోండి చూడండి మా కుర్రాడు ఎంత బుద్ధిమంతుడో ఎంత స్మార్ట్ ఉంటాయి ఈ ఆస్కింగ్ ఫర్ స్మార్ట్ ఫోన్ అని తల్లిదండ్రులు సంతోషంతో వాడికి చేతిలో స్మార్ట్ ఫోన్ పెడతారు తర్వాత పన్నెండు పదమూడు పద్నాలుగేళ్ల పిల్లలు నేను కారు నడుపుతాను నేను స్కూటర్ నడుపుతాను అంటే తల్లిదండ్రులు అమ్మబాబు మన పిల్లలు ఎంత పెద్ద పెద్ద కొడుకులు కోరేసుకుంటున్నాడు అని మురిసిపోయి వాడికి కారు ఇచ్చి స్కూటర్ ఇచ్చేలా చేస్తాను నేను మొన్న వెళ్తుంటే వాడు ఒక పిల్లలు నడిపిస్తున్నాడు స్కూటర్ చిన్నపిల్లాడు అంటే ఫాదర్ ఇచ్చేశాడు వాడు ఎవరికో పెట్టేస్తారు సో ఈ మధ్యన ఢిల్లీలో అటువంటి యాక్సిడెంట్ అయితే ఆ పిల్లవాడిని ఎడల్ట్ కింద పరిగణించి not juvenile offence like adult offence కింద పరిగణించి వాడికి ట్రయల్ వేస్తున్నారు అంటే he may be hanged also దీని అవర్ణం అది anything may not happen also Indian judiciary గురించి మనం ఎప్పుడు చెప్పలేదు ఇంకా అలా వార్త వచ్చింది యాక్సిడెంట్ అయ్యే వాయిదాది అయింది ఈ మాత్రం వార్త ఇప్పుడు వచ్చింది ఈ పైన ట్రయల్ నడుస్తుంది తర్వాత అప్పీలు లేకపోతే ఉంటుంది nothing may happen also or something may happen after the decade of two you never Indian judiciary గురించి ఎటు చెప్పడం చాలా కష్టం అస్తు సో పిల్లలు అటువంటి కోరికలను కలిగి ఉండడం చాలా మంచిది అని పెద్దలు అనుకుంటారు పైగా పిల్లల్ని ఎంకరేజ్ కూడా చేస్తారు ఆ రకంగా లౌకిక దృష్టి ఉంటుంది ఇక పోనీ మీరు ధార్మిక దృష్టి అంటే ధార్మిక అంటే మతము విశ్వాసములు కర్మకాండ ఉపాసనాకాండ అక్కడ చూసినట్లయితే అక్కడ అన్ని కోరికలే ప్రతి స్తోత్రం ప్రతి పారాయణ ప్రతి కర్మ కోరికల కోసమే ఈ సాహిత్యము ఈ ప్రక్రియ అంతా పుట్టిందా అన్నట్టుగా ఉంటుంది కర్మకాండ ఎందుకు వచ్చిందంటే మన కోరికలను తీర్చుకోవడం కోసం వచ్చింది కర్మకాండ అన్నట్లో దట్ ఈస్ హోమ్ ఎవరైనా యజ్ఞం చేశారనుకోండి పెద్ద యజ్ఞం ఎన్టీఆర్ స్టేడియంలో అక్కడ చేస్తారు వాల్ పోస్టర్స్ తొలగిస్తారు మొత్తం టౌన్ అంతా కూడా ఆ వాల్ పోస్టర్స్లో ఉంటుందంటే మీ కోరికలను బట్టి మేము మీకు హోమములు చేసి పెడతాము అని ఉంటుంది వాల్ పోస్టర్ తర్వాత దేవ దేవాలయాల బ్రహ్మోత్సవాలను వాల్ పోస్టర్స్ వేస్తారు ఆ వాళ్ళ ఏమైనా ఉంటుందంటే ఈ బ్రహ్మోత్సవాల్లో మీరు పాల్గొన్నట్లయితే మీ కోరికలు తీరుతాయని పెడతారు పుష్కరాలకి మీ కోరికలన్నీ తీరిపోతాయని అడ్వర్టైజ్ చేస్తూ ఉంటాం అంటే ఈ దేవాలయములు ఈ కర్మకాండ ఈ ఉపాసనలు ఇవన్నీ కూడా కోరికలను తీర్చుకోవడానికి ఉన్నాయి కోరికలను లెజిటిమైజ్ చేయటం కోసం వచ్చింది ఇదంతా కూడా అన్నట్టుగా ఉంటుంది వాతావరణం ఓకే అది కొంచెం విదూరమైన సంగతి మరి ధర్మాధికారులు వాళ్ళు ఆ విధమైన ప్రవృత్తి ఆ ధోరణిని ఆ విధంగా వాళ్ళు నిర్మాణం చేశారా లేకపోతే వీళ్ళు అజ్ఞానం చేత అలా ఉన్నారా మరి ఏమో చూసుకోవాలి వాళ్ళు పనిలో సార్ సో అలా ఇంకా ఈ వేదాంతం చదువుకునే విద్యార్థులు ఉంటారు at least they are suppose to know better వాళ్ళతో గీత చదువుకుని శంకర భగవత్పాదుల యొక్క గ్రంథాలు they are suppose to know better వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారంటే కోరికలు ఉండడం మంచిదే అని మాట్లాడుతున్నారు ఉండాలి కోరికలు ఉండకపోతే అసలు అసలు మనిషే కాదన్నట్టుగా మాట్లాడుతున్నారు దీనికి కొటేషన్స్ కొటేషన్స్ ఏంటంటే ఇచ్ఛాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపిణి అని లలితా సహస్రనామంలో ఉందని కొటేషన్ నాతో ఒక ఆయన కొటేషన్ ఇచ్చారు నేనున్నాను మేము లలితా సహస్రనామాన్ని వేదాంత గ్రంథం కింద పరిగణించామని చెప్పారు అదేమిటంటే అలా అంటారు త్రిశతికి శంకర భగవత్వాలు భాష్యం రాశారు కాదు ఆ శంకరాచార్యులు త్రిశతికి భాష్యం రాయలేదు మీరు పొరబడుతున్నారు అని నేను చెప్పాను అంటే వీడు ఇలాంటి పరిస్థితులు వీడు ఎక్కడి నుంచి వచ్చాడు అందరూ ఓ రకంగా మాట్లాడితే వీడు ఇలా మాట్లాడతారు కానీ వాళ్ళ ధనం పెట్టి వాళ్ళ దాన్ని వెళ్ళిపోతారు ఎందుకంటే ప్రతివాడు కొండ కొమ్మ నుంచి మైకి పెట్టి చెప్తున్నారు చంద్రబాబు రాశారు భాష్యం మీరు కోరికలు కోరుకోండి లేదా దేవుడు మీ కోరికలు తీరుస్తుందని చెప్తున్నారు వాడు ఇప్పుడు నేను చెప్పింది ఎలా ఉంది నా కంప్లైంట్ ఏమిటంటే వేదాంతం చదువుకున్న వాళ్ళు కర్మలను సమర్థించటం అది something unimaginable but you can see that so నేను ఒక క్లాస్ చెప్పాను స్థితప్రజ్ఞ లక్షణాల్లో ప్రజాతి ఏదో కామ అనే శ్లోకము అలాంటివి చెప్పాను నా క్లాస్ అయిపోయి నేను బయటకు వచ్చేస్తుంటే నాలుగేళ్లు వేదాంత కోర్సు చేసిన ఒక పర్సన్ నన్ను అడ్డుకున్నాడు అడుగుతుంది Swamiji what are you talking what are you saying I do not appreciate what you are saying I cannot deal with I cannot handle what you are saying అంటే నేను అబౌట్ వాట్ అని అడిగాను about decide I know where from it is coming నువ్వు నీ objection where from it is coming I know it have a good day ఎందుకంటే you cannot convince that guy వాడు ఫోర్ ఇయర్స్ వేదాంతం జరిగి ఫిక్స్డ్ అయి కూర్చున్నాడు ఇంకా వాడిని మీరేమీ ఉద్ధరిస్తారు you ignore it you don't attend my class అని చెప్పి జస్ట్ ఇగ్నోర్ బికాజ్ అంత ఫిక్స్డ్ అయిపోయి ఉంటారు మనం ఛాలెంజ్ వేదాంత విద్యార్థులు అలా ఉన్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఏ పరిస్థితి ఎక్కడికి వచ్చింది కలికాలం అంటే దీన్నే కలికాలం అంటారు అస్తు కాబట్టి కామనలనగా శోకము సుషుప్త ఇది కొంత రాసహితంగా చెప్పాను మీకు అటువంటి కామనలు అనేటువంటి ప్రసంగంలో మనం ఉన్నాం సో అంటే ఆత్మకామ అంటే కూడా కామన్ అవుతుంది కదా అంటే అదే అదే వదలేమయ్యా వ్యతిరిక్త కామాభావర్థత్వాత్మస్య ఆత్మకామ అన్నప్పుడు ఆ కామశబ్దానికి మామూలుగా మీరు విడిచిపెట్టాలి అని చెప్పే కామన అనే అర్థం చెప్పద్దు కామనలను విడిచిపెట్టాలి అని చెప్పినప్పుడు కామన అనేది వ్యతిరిక్త వ్యతిరిక్త కామ అంటే ఆత్మ కంటే భిన్నమైన అనాత్మయందరి కామన దాన్ని కామన అంటారు ఆత్మకాముడు అంటే ఆత్మ అనే ముద్ద ఉంటుంది దాని మీద కోరిక పెట్టేసి కూర్చున్నాడని కాదు ఆత్మ కంటే వ్యతిరిక్తమైన అనాత్మ వస్తువుల ఎందు కామనలు లేవు అని అభిప్రాయం దానికి అర్థం వ్యతిరిక్త కామ అభావము దానికి కష్టం తర్వాత అంటే మళ్ళీ వైశేషికులు తార్కికులు పెద్ద పెద్ద పండితులు వాళ్ళు కామనల్ని సపోర్ట్ చేస్తున్నారు కదా అంటే ఇది ఎలా ఉంటుందంటే ఈ మధ్యకాలంలో జరిగే సపోజ్ సత్సంగంలో ఒకరిని నన్ను అడుగుతారు ఏదైనా నువ్వు కామనలు అక్కర్లేదంటావు ఆ స్వామీజీ కామనలు కావాలన్నారు ఆ స్వామీజీ కామనలు ఉండాలని పుస్తకంలో కూడా రాశారు నువ్వేమిటి అక్కర్లేదంటావు అని అది పూర్వపక్షం అలాంటి పూర్వపక్షం వైశేషికులు మొదలైన వాళ్ళు తర్వాత తంత్రములు ఏవో తంత్రములు ఉంటాయి సో దశమహావిద్యలు అంటాడు ఏమిటో ఉన్న ఒక విద్య దాని మహావిద్య పది మహావిద్యలు పది ఎందుకు పది ఎందుకు ఒకటే బరువు అయిపోతుంటాయి సంథింగ్ లైక్ దాట్ దశ మహావిద్యలు అంటాడు అంటే నామరూపాల యొక్క విస్తారం ఉంటుంది సో అలాంటి తంత్రాల్లో కూడా కామనలను సపోర్టివ్గా మాట్లాడతారు తర్వాత లోక దృష్టి కూడా కామనలకు అనుకూలంగా ఉంటుంది నిజానికి నేను చూశాను ఓ మహాత్ముని ఒక పెద్ద ఆయన అడిగాడు కామనలు లేకుండా బతకడం అలాగా అంటే ఆయన చెప్పారు చూడు బతకడానికి వ్యక్తములు సీరియల్స్ అండ్ పల్సెస్ కూరలు పళ్ళు ఉండాలి తప్ప కామనలు కాదు కావాల్సింది చెప్పారు ఎంత బయట మీకు బతకడానికి ఏం కావాలండి కామనలు కావాలా లేకపోతే భోజనం కావాలా కపడా రోటీ కపడా మకాన్ ఉండాలా కామనలు కావాలా రోటీ కపడా మకాన్ ఉండాలి ఆ పైన కామనలు కూడా ఉంటే ఈ రోటీ కపడా మకాన్ ఉన్నదాని ప్రయోజనం కూడా మీకు దక్కదు అవి అడ్డుపడతాయి కాబట్టి అలా అవకతవక పూర్వపక్షాన్ని మనం అనుకోకూడదు కూడా ఫస్ట్ కాబట్టి వైశేషికాదులు తంత్రములు న్యాయము ఉన్నాయి ఇవన్నీ ఏమని చెప్తున్నాయి కామనలో ఆత్మయంలో ఉంటాయి అని చెప్తున్నాయి ఇప్పుడు ఇక్కడ చర్చ ఏమిటంటే కామనలు ఆత్మయంలో ఉంటాయా అనాత్మయంలో ఉంటాయా ఇప్పుడు మీరు ఇక్కడ కూర్చుని ఉండగానే మీ ఎందు రెండు లెవెల్స్ ఉంటాయి ప్రకృతి పురుషుడు ఈ కామనలు పురుషునికిలో అంతర్గతంగా ఉన్నాయి ఉన్నాయి అన్నట్లయితే వాటికి ఒక స్టేటస్ వస్తుంది అవి పురుషుడిలో అంతర్గతము కాదు ప్రకృతి ఉన్నది అని చెప్పినట్లయితే వాటికి ఒక otherness otherness they are they other they are not you అనే ఒక వివేకం వస్తుంది ఆ వివేకము వలన మీరు కామనలని దూరంగా పెట్టగలుగుతారు ఒక ఫ్రీడమ్ మీకు వచ్చేస్తుంది విలుకం free you get a labour leverage against desire అందుకోసమని కామనలు అనేది ఆత్మస్వరూపంలో భాగం కాదు అని మనం చెప్తున్నాం అంటే వైశేషికులు యుక్తియుక్తంగా చూసిన అంటే యుక్తి లోక లౌకికమైన యుక్తులు చూసిన వైశేషికులు మొదలైన వాళ్ళు చెప్పిన మాటలు ఈ తంత్రాల్లో చెప్పే మాటలు చూసినట్లయితే మీకు ఏమనిపిస్తుంది ఆత్మ కామాదులకు కామక్రోధములకు ఆశ్రయము అనిపిస్తుంది ఇప్పుడు చూడండి నేను మీకు చెప్తా దృష్టాంతం జాగ్రత్త అవస్థలో శబ్దస్పర్శ రూపరసగంధాదులను తెలిసేది మనస్సులో వచ్చే వికారములన్నింటినీ తెలిసేది నీ స్వరూపము స్వప్నంలో అక్కడుండే శబ్దాదులను తెలిసేది అక్కడుండే మనస్సు యొక్క కదలికను తెలిసేది నీ స్వరూపము సుశుక్తి ఎందు సర్వము యొక్క అభావమును తెలిసేది ఆనంద స్థితిని తెలిసేది మీ స్వరూపము ఇప్పుడు దీన్ని బట్టి మీ స్వరూపం ఏమైనా అర్థమైంది మీకు ఏమర్థమైంది తెలియక మీ స్వరూపం అర్థం కాదండి నేను చెప్పిన బట్టి తెలియట మీ స్వరూపం అర్థమైందా ఓకే అర్థమైందా లేదా ఓకే ఇంకో ఇంకొకటి చెప్తాను మీరు ఇప్పుడు చెప్పండి పుత్రులు కావాలని కోరుకున్న వాడికి పుత్రులు దొరుకుతురు లభించును పుత్రికలు కావాలని కోరిన వాడికి పుత్రికలు లభించును ఈ ఈ స్తోత్రం పఠిస్తే డబ్బు కావాలని కోరిన వాడికి డబ్బు లభించును భోగములు కా కోరిన వాడికి భోగములు లభించును రాజ్యాధికారం కోరిన వాడికి అధికారము లభించును స్వర్గములు కోరిన వాడికి స్వర్గము లభించును దీన్ని బట్టి మీకు ఏం తెలిసింది ఇక్కడ ఈ వాతావరణం మీరు ఎలా లభించింది ఈ ఈ రకంగా మీరు రాసి పెట్టుకుని దాన్నే పొద్దున్న సాయంకాలం పఠిస్తూ కూర్చున్నారనుకోండి ఇంట్లో ఉన్నాదే దేవాలయానికి వెళ్ళినాదే తిరుపతి వెళ్ళినాదే కాశీ వెళ్ళినాదే నదికి వెళ్ళినాదే కర్మ చేసినదే ఉపాసన చేసినదే అప్పుడు మీకు ఏమనిపిస్తుంది కామనలు దే ఆర్ integral part of and they are the the entire entire literature వైదిక వేదములు శాస్త్రములు పురాణములు స్తోత్రములు పారాయణలు కర్మలు ఉపాసనలు ఇవన్నీ కూడా దేనికోసం ఉన్నాయి కోరికల కోసం అలా వచ్చింది కోరిక వైశేషికాదులు కూడా అలాగే చెప్తున్నారండి వాళ్ళందరూ ఆత్మీయంగా ఉంటాయి సామాన్యాలని చెప్తున్నారు మీరు ఒక్కళ్ళు వచ్చి ఆ తలబిందులుగా చెప్తున్నారే అని పోవచ్చు ఇది చేయన్నా అర్థరిశ్రితా ఇత్యాది విశేషశ్రుతి తప్పండి కామనలు ఆత్మయందు ఆశ్రయించి ఉంటాయి అనే మాట తప్పు ఎందుకంటే హృదిశ్రిత అని పనికట్టుకునే శృతి విశేష శృతి అంటే కామనల గురించి ఇన్ పర్టికులర్గా వాటి ఆశ్రయమును నిర్దేశించి చెప్తాం కామనలకు విశేషణం హృది అనే సప్తమైన భక్తి కామనలకు విశేషణం లేకపోతే శృతి స్థితాహ అనే ఎక్స్ప్రెషన్ కామనలకు విశేషం మామూలుగా కామనలను విదిలిపెట్టుకుంటే సరిపడుతుంది కదా అలా అనకుండా స్థితాహ అనే విశేషణాన్ని పనిగట్టుకుని వేయబెట్టి ఆ విధమైన శృతి విశేష శృతి అంటారు పనిగట్టుకు చెప్పిన శృతికి విశేష శృతి ఏమిటే అటువంటి విశేష శృతికి విరోధం వస్తోంది ఈ వైశేషికాది తంత్రముల యొక్క అభిప్రాయం కాబట్టి అదే అంగీకారము కాదు మరి అయితే కామనల విషయంలో స్థితి చెప్పిన మాటను మనం ఎప్పుడైతే పరిగణనలో తీసుకుంటామో అప్పుడు ఈ వైశేషికాది తంత్రములకు వాటికి గతి ఏమిటి మనం చూసాం కదా స్మృత్యనవకాశ దోష ప్రసంగ వాటిని ఏం చేయమంటారు వైశేషికాదిని కణాదులు చెప్పాడు ఈ స్తోత్రాన్ని ఫలానా ఋషి రాశాడు ఆ కర్మ ఫలానా పురాణం నుంచి వచ్చింది ఆ పెద్ద ఆయన ఈ కర్మ మరి వీటినన్నింటినీ ఏం చేయాలి అది ఇగ్నోర్ చేయాలి అనపేక్ష్యాహతా వైశేషికాది తంత్రోపత్తయ వైశేషికము మొదలైనటువంటి శాస్త్రాలలో వాళ్ళు యుక్తులు చెప్తారు అనేక యుక్తులు చెప్పి ఆ యుక్తులను బట్టి ఆత్మయందు కామనలు ఆశ్రయించి ఉంటాయేను నిరూపించే ప్రయత్నాన్ని చేస్తారు వాళ్ళు చెప్పే యుక్తులను మీరేం చేయాలంటే అవి పరిగణించదగినవి కావు అనపేక్షలు వాటిని మీరు పట్టించుకోవద్దు అవి తప్పు యుక్తులు అంటే మరి యుక్తియుక్తంగా ఉండాలి కదా మనం వాళ్ళు యుక్తులు చెప్తుంటే మనం పట్టించుకోకపోతే ఎలాగా అంటారేమో శృతి విరోధే న్యాయాభాసత్వోపగమాత్ ఇది నేను చెప్పుకుంటాను బహుశా మనిషికి ఎక్కడైనా సరే శృతికి విరుద్ధంగా కనుక ఈ వైశేషికాలు చెప్పినట్లయితే వాళ్ళు ఎంత లాజికల్గా చెప్పినప్పటికీ ఆ లాజిక్ అంతా కూడా రాంగ్ లాజిక్ తప్ప రైట్ లాజిక్ కాదది న్యాయాభాష హేత్వాభాష ఉంటుందే తప్ప యథార్థమైన హేతు కాదని తెలుసుకోండి తర్వాత కామనలు హృదయంలో ఆశ్రయించి ఉంటాయి అనడానికి బదులుగా కామనలు ఆత్మను ఆశ్రయించి ఉంటాయి అని మీరు అన్నట్లయితే మరో పెద్ద దోషము కాదు స్వయం జ్యోతి స్వబాధనాచ ఆత్మ స్వయం ప్రకాశము స్వయం జ్యోతి అని మనం చెప్పుకుంటూ వస్తున్నాం అసలు మొత్తం టెక్స్ట్ అంతా అందుకోసమే వచ్చింది బ్రాహ్మణ ఆ సిద్ధాంతానికి కూడా ముప్పు వచ్చును అది ఎలాగంటే కామాదీనాంచ స్వప్నే కేవల దృశ్యమాత్ర విషయత్వాత్ స్వయం జ్యోతిష్వం సిద్ధం స్థితం బాధ్యత ఇప్పుడు కామము క్రోధము ఇత్యాదులు మీకు స్వప్నంలో కనబడుతున్నాయి అవి ఏ విధంగా మీకు అనుభవానికి వస్తున్నాయి అంటే కేవల దృష్టి మాత్ర విషయం మీ స్వరూపము కేవల దృక్ చైతన్యం సాక్షికి దృక్ అంటే సాక్షి దృషి అంటే గర్భ యొక్క మెయిన్ ఇత్ నిర్దేశం దృష్ దాని నిర్దేశం దృష్టి అంటే సీయింగ్ విట్నెసింగ్ అటువంటి ఏ సాక్షి చైతన్యము కలదో దాంట్లో విషయములుగా ఈ కామాదులు స్వప్నంలో మనకి అనుభవానికి వస్తున్నాయి నేను మొన్నటి పొద్దున్న లేచి అంటారు నిన్న నాకు కళ వచ్చిందండి ఆ కళలో ఫలానా కోపం వచ్చింది ఫలానా కోరిక కలిగింది అని చెప్తారు అంటే అర్థం ఏంటి ఆ కళ ఎడలో మీరు సాక్షిగా ఉన్నారని ఆ సాక్షి అయిన మీకు కామాదులు విషయములుగా తెలియబడినవి అని స్పష్టమవుతోంది అటువంటిప్పుడు కామాదులకు ఆత్మ ఆశ్రయత్వం వసగదు ఆత్మ స్వయం ప్రకాశమని కామాదులు ఆత్మ చైతన్యముచే ప్రకాశింపజేయబడేవి అని సిద్ధించింది ఇప్పుడు మీరు కనుక కామాదులు ఆత్మయంగా ఉన్నవి అని చెప్పినట్లయితే అవి ప్రకాశించకూడదు కాబట్టి ఆత్మ యొక్క స్వయం నాకు ముప్పు వచ్చును కామనలు ఆత్మాస్థితములు అన్నట్లయితే అదే అంటున్నారు ఆయన ఆత్మ సమవాయిత్వే దృశ్యత్వానుపత్తే చక్షుర్గత విశేషవతి ఇంతవరకు వచ్చింది కంటి కానుక తేడా ఏదో ఉంటుంది అది కంటికి కనపడదు కంటిలో ఉండే తేడా కంటికి కనపడదు ఆత్మయంలో ఉన్న కామనలు ఆత్మకు కనబడకూడదు కానీ స్వప్నంలో కనబడుతున్నాయి అంటే అప్పుడు ఆత్మ ఏమవుతుంది దృక్ అవ్వదు దృశ్యం అవుతుంది ఆత్మ దృశ్యమైతే జడం అవుతుంది స్వయం ప్రకాశము కాకుండా పరప్రకాశ్యము అవుతుంది ఆ విధంగా స్వయం జ్యోతిష్వము బాధింపబడుతుంది ద్రష్టు దృశ్యం అర్థాంతరభూతం ఇది ద్రష్టు స్వయం జ్యోతిష్వం సిద్ధం ఇప్పుడు స్వప్నంలో ఆత్మ స్వయం జ్యోతి అనే ఆర్గ్యుమెంట్ ఎలా ఉందంటే స్వప్నంలో శబ్దాది విషయములు భాషిస్తూ ఉంటాయి కనబడుతూ ఉంటాయి ఆ విషయముల ఏడల కామలను కూడా ప్రకటమవుతాయి అవి కూడా తెలుస్తూ ఉంటాయి వీటినన్నింటినీ ప్రకాశింపజేస్తూ వెలుగుతో చైతన్యము గలదు అని మనం ఆ విధంగా ఆత్మస్వయం జ్యోతి అని మనం నిరూపించినాము ఇప్పుడు ఏమైంది ఈ కామనలన్నీ ఆత్మాశ్రితములు అని మీరు స్వీకరించినట్లయితే ఆత్మ పరప్రకాశ్యమవుతుంది ప్రకాశ్యమవుతుంది ఎందుకంటే కామన ప్రకాశిస్తోంది అంటే కామనకు ఆశ్రయమైన ఆత్మ కూడా ప్రకాశించినట్టే ఇంకొక వెలుగులో ఇది ప్రకాశించినట్టు తెలియదు అప్పుడు ఆత్మ యొక్క స్వయం జ్యోతిష్వమునకు భంగము కలుగును తద్బాధితం సత్ ఇది కామా కామాభ్యాశ్రయత్వం ప్రకల్ప్యేత కాబట్టి ఆత్మస్వరూపమే కామక్రోధాదులకు ఆశ్రయము అని మీరు కల్పించినట్లయితే ఆత్మ స్వయం జ్యోతి అని మనం చేస్తున్న నిర్ణయానికి ముప్పు వచ్చును అది తగని మాట ఇంకొక హేతు సర్వశాస్త్రార్థ విప్రతిషేధాచ సకల శాస్త్రము చెప్పిన సకల శాస్త్రములను కాదు శాస్త్రము చెప్పిన సకల విషయములు ఏవైతే కలవో వాటికి విరోధం వస్తుంది శాస్త్రం అంటే వేదము వేదము అంటే ప్రస్తుతంలో వేదాంతము ఉపనిషత్తు ఇది ఇది చెప్పేటువంటి అనేక విషయములు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా విరోధం వస్తుంది ఇది ఆత్మ కామాదులకు ఆశ్చర్యము అని మీరు చెప్పినట్లయితే పరస్య ఏకదేశ కల్పనాయా కామాద్యాశ్రయత్వే సర్వశాస్త్రార్థజాతం ఇప్యేత అది తెలుగులో ఉంది చూడండి ఆత్మ కామనలకు ఆశ్చర్యము కాదనుటకు ఇంకో హేతువు ఏమనగా అట్లయినచ్చు అంటే ఆత్మ కామనలకు ఆశ్చర్యమైతే సకలములకు ఉపనిషత్తుల తాత్పర్యములకు విరోధము వాటి శాస్త్రం అంటే ఉపనిషత్తు ఉపనిషత్తులు అనేక ఉన్నాయి అవన్నీ ఒక విషయాన్ని చెప్తున్నాయి దానికి విరోధం వస్తుంది ఎలాగా జీవుడు పరమాత్మ యొక్క అంశమని అట్టి జీవుడు కామేచ్ఛాదులకు ఆశ్రయమని కల్పిస్తే ఇప్పుడు కామనలకు ఆశ్రయము అని చెప్పడం వల్ల మీకు ఏమిటి సిద్ధించింది అంటే చైతన్యము శుద్ధ చైతన్యము కామాదులకు అతీతమైనది పరమాత్మ వీడు చేతనుండే కానీ కామాదులకు వీడు ఆశ్రయము అంటే వీడు పరమాత్మ నుంచి విడిపోతాడు పరమాత్మ నుంచి సపరేట్గా నిలబడతాడు పరమాత్మ యొక్క కామనలు ఉండవు పూర్ణుడు పరమాత్మ వీడు కామనలు గలవాడు కనుక అపూర్ణుడు కాబట్టి వీడు పరమాత్మ నుంచి ఒక మొక్క కింద విడిపోతాడు అని అలాగే తేల్చాల్సి అంటే జీవేశ్వర భేదాన్ని ఏదో ఒక విధంగా మీరు అంగీకరించినట్లు అవుతుంది అది మరి ఉపనిషత్తుల యొక్క సిద్ధాంతానికి విరుద్ధము అని వాళ్ళు చెప్తున్నారు ఉపనిషత్తుల్లో ఆ ఆర్గ్యుమెంట్ పొసలేదు ఆయన కాలం అలా ఉండేది సత్యకాలం అని అన్నారు తర్వాతి కాలంలో వచ్చిన ఆచార్యులు ఏం చేశారంటే ఉండే ద్వైతాగ్రహాన్ని నిలబెట్టుకోవడం కోసం కేవలం మేము ద్వైతం అని చెప్తున్నాం కాబట్టి అది సత్యము అన్నట్లయితే జనులు అంగీకరించడం కనుక ఉపనిషత్తులలో ఉన్న ద్వైతాన్ని మేము చెప్తున్నాము అంటే చెప్తున్నాము అంటే జనులకు బస ఉన్న కర్తలు ఊపుతారు కనుక అలాగే ఉపనిషత్తులని డిస్టార్ట్ చేయటం అనేటువంటి మహాదోషాన్ని తర్వాతి కాలంలో వచ్చిన ఆచార్యులు చేసినారు కొన్ని వాళ్ళేదో ద్వైతాగ్రహం చేయడం వాళ్ళ అలా చేసుకుండొచ్చు అద్వైతం మేమాళ్ళమని మేమని వాళ్ళే ఉద్ధరించినట్టు వాళ్ళు కూడా వాళ్ళకు ఉన్నటువంటి ఆదాయం వాళ్ళకు ఉన్నటువంటి స్టేటస్ ఇది పీఠము అన్నారు ఆ పీఠాన్ని ఒక సింహాసనం తయారు చేయడం దానికి బంగారపు తొడుగు పెట్టడం ఓ బంగారపు షాలలో కప్పుకోవడం ఓ బంగారపు కిరీటం పెట్టుకోవడం పలకీలో కూర్చుని ఉదయకడం ఇలాంటివన్నీ మొదలుపెట్టి ఇదంతా అదే అద్వైతం అద్వైతం అంటే ఎలా ఉంటుందండి ఇటువంటి ఫ్యూడల్ ప్రాక్టీసెస్ అన్నింటినీ కూడా చేసి అటు శాస్త్ర విరోధము ఇటు లోక విరోధము కేవలము తమ పొజిషన్ తమ స్టేటస్ నిలబడడం కోసమే వీళ్ళు ఆచరణ చేసేది ఉన్నది మనకు తెలుస్తూ చాలా విద్యూరమైన పరిస్థితి ఫస్ట్ సో సో ఇక్కడ పాయింట్ ఏమిటంటే పరస్య ఏకదేశ కల్పనగా అంటే జీవుడు కామనలు లేని పరమాత్మ శుద్ధ చైతన్యము దాంట్లో ఓ పిసరంత చైతన్యం వీడు కామనలకు ఆశ్రయమైన చైతన్యం వీడు అంటే పరమాత్మలో వీడు చిన్న ముక్క అంటారు పరమాత్మ కంటే భిన్నంగా ఉంటాడు ఇది కామనల కారణంగా ఆ విధంగా కల్పించారంటే కల్పించి ఆ కామనలు మొదలైన వాటికి ఆశ్చర్యంగా ఉన్నాడు అని మీరు సిద్ధాంతం చేశారనుకోండి ఇప్పుడు సకల ఉపనిషత్తుల యొక్క ప్రతిపాదనకు విరోధం వచ్చేస్తుంది ఏతచ్చ విస్తరేణ చతుర్థే అవోచామా ఇదంతా కూడా వివరముగా నాలుగవ అధ్యాయంలో నాలుగవ అధ్యాయము అంటే బృహదారణ్యకం దృష్ట్యా నాలుగో అధ్యాయం ఉపనిషత్తు దృష్ట్యా రెండో అధ్యాయము రెండవ అధ్యాయంలో మేము వివరంగా చెప్పాము అంటే అక్కడ ఎక్కడ చెప్పారంటే అజాతశత్రు బ్రాహ్మణంలో చెప్పాను నేను అజాతశత్రు బ్రాహ్మణం పాఠం చెప్పాను ఎవరు చెప్పదు అజాతశత్రు బ్రాహ్మణం చూపించాను ఎవరైనా అజాతశత్రు బ్రాహ్మణం పాఠం చెప్పిన వాళ్ళు నాకు తెలిసి స్వామి విద్యాత్మానంద గారు బృహదారణ్యోపనిషత్తులు చెప్తూ ఉంటారు మరి ఆయన ఏమైనా చెప్పారేమో నేను బహుశా చెప్పుకుంటాను తర్వాత మన మణిగ్రామ శాస్త్రి గారు చెన్నైలో ఉంటారు ఆయన బృహదారణ్యం చదువుకున్నారు పాఠం చెప్తున్నారని నాకు నేను ఎరగను బహుశా వారు చదువుకున్నారంటే ఎవరో చెప్పుకుంటారు ఆయన సో అలాగే మీరు నాకు రెండు దృష్టాంతాలు రెండు ఎగ్జాంపుల్స్ దొరికాయి మీకు ఎవరైనా ఇంకో రెండు మూడు దొరుకుతూ దొరుకుతున్నారు మీరందరూ కూడా వ్యాధిశత్రు బ్రాహ్మణాన్ని విస్తారంగా చదివారు మర్చిపోయి ఉంటారు వేరే సంగతి ఓకే కాబట్టి అక్కడ మేము చెప్పాము విస్తారంగా చెప్పాము అది కామనలో ఆత్మస్వరూపంలో అంశం కాదు ఆశ్చర్యము కాదు అని తద్వారా జీవుడు పరమాత్మ యొక్క అంశ ఒక మొక్క అని కల్పించక తగదని మేము చెప్పినాము ఇప్పుడు వీళ్ళు ఎలాగ వర్కౌట్ చేశారంటే ఇప్పుడు ఈ ఈ దుబాయ్లో బిల్డింగ్ చూడండి ఎత్తైన బిల్డింగ్ అది ఎలా ఉంటుందంటే సగం దాకా విశాలంగా ఉండి పైన సన్నగా అవుతుంది అలా చేయాల్సి లేకపోతే అంతా ఒకే రెండుగా కంటే కొంత కూలిపోతుంది సో కింద ప్రారంభమైనప్పుడు మంచి దగ్గర బేస్ అండ్ పైన చిన్నదిగా ఉంటుంది అలా వర్ణిస్తున్నాడు పండితుడు ఎలాగంటే చిత్తు అచిత్తులు ఉంటాయి అచిత్ అంటే జడ జగత్తు ఉంటుంది బేస్ అది చిత్ అంటే ఈ చిన్న చిన్న ముక్కలు ముక్కలు చేతనాలు జీవులు వీళ్ళందరూ కాబట్టి ఈ జడములు అయిన పదార్థములు అంటే జగత్తు సత్యం కదా తర్వాత ఈ చిన్న చిన్న కోరికలు పెట్టుకుని ఉన్న జీవులు వీళ్ళందరూ కూడా బేస్ చిదచిద్ విశిష్ట అలా బేస్ పైకి పట్టుకొచ్చి అక్కడ పరమాత్మ విష్ణువును లక్ష్మీదేవి ఉంటారు అలా పైకి పట్టుకొచ్చి అక్కడ అద్వైతం ఆ పైన ఉంటుంది అని చెప్తుంది మరి లక్ష్మీదేవి అంటే కూడా అద్వైతం ఉండదు కదా ఇద్దరు అయ్యారు కదా అది ఇంకా అలా కొంత దూరం వెళ్ళి ఇంకా పైన లక్ష్మీదేవి కూడా విష్ణువులో కలిసిపోతే అప్పుడు ఆయన ఒక్కడే ఉంటాడు అదే అద్వైతం దీన్ని ఏమనంటారు దీన్ని ఇది విశిష్ట అద్వైతం అలా చెప్తున్నాను పండితుడు వస్తే అంటే ఆ చుట్టూ ఎవరున్నారా అని చూశారు ఇంకో ఐదుగురు ఉన్నారు చుట్టూ వాళ్ళందరూ చప్పట్లు కొడుతున్నారు మరి ఇంకా చప్పట్లు కొట్టకపోతే ఏం చేస్తారు అది కాదు యొక్క ప్రభావంలో ఉంటుంది महता हि प्रयत्नेन कामाद्याश्रयत्वकल्पनाः प्रतिषेद्धव्याः आत्मनः परेण ఏకత్వశాస్త్రార్థసిద్ధయే ఈ వాక్యం చాలా గొప్ప వాక్యం నేను కూడా ఊహించలేదు నాకు నేను ఇవన్నీ కంటస్థం కాదు కదా నాకు stunning sentence unexpectedly amazing sentence నాకు అలా ఉండదు ఆయన ఏమంటున్నాడంటే నీ గోల్ ఏమిటో చెప్పు ఆత్మన పదైన ఏకత్వ సిద్ధి ఏకత్వ శాస్త్రార్థం సిద్ధించాలి అక్కర్లేదనుకో ఆత్మ అంటే నువ్వు నీకు పరమాత్మతో ఏకత్వం అదే శాస్త్రార్థం అంటే ఉపనిషత్ తాత్పర్యం అదే అది నీకు సిద్ధించాలా అక్కర్లేదు చెప్పు అవి మాకు అక్కర్లేదని చెప్పారు హీ లాస్టింగ్ అది అక్కర్లేదు ఆత్మన పరేణ ఏకత్వ శాస్త్రార్థ సిద్ధయే ఆత్మ అంటే నువ్వు పరేణ పరమాత్మతో ఏకత్వం అదే శాస్త్రార్థం అది సిద్ధించాలక్కర్లేదా సిద్ధించాలి అన్నట్లయితే నీవు ఒక పని పెద్ద ప్రయత్నం చేసి నువ్వు పని చేయాలి అది ఏమిటంటే ఆత్మ ఎందు కామక్రోధాదులు లేవు అని నీవు తెలుసుకోవాలి ఆ పని చేయాలి ఎందుకంటే ఆత్మ ఎందు కామన పెట్టేవంటే నువ్వు సెపరేట్ అయిపోతావు పరమాత్మ పరమాత్మ ఎందు కామన ఉండదు ఆత్మ ఎందు క్రోధం ఉన్నది అని పెట్టేవంటే నువ్వు వేరు పరమాత్మ వేరు మాకు అదే కావాలంటే ఇంకా మనం ఏం చేస్తాం అలా కాకుండా ఏకత్వమే నీకు కావాలనుకుంటే నువ్వు ప్రయత్నపూర్వ మహతా ప్రయత్నమైన నువ్వు పెద్ద ప్రయత్నం చేసి కామక్రోధాదులకు ఆత్మ ఆశ్రయము అనే కల్పనలు ఏవైతే గలవో అన్నిటినీ నీవు నిషేధించాల్సి ఉంటుంది అని రాశాను తెలుగులో ఏమని రాశామంటే కామనలు రాగద్వేషములు మొదలగు వాటికి ఆత్మ ఆశ్రయము ఇత్యాది కల్పనలను పెద్ద ప్రయత్నముతో అంటే పెద్ద ప్రయత్నం అంటే మరల మరల అని అర్థం పెద్ద ప్రయత్నం అంటే పెద్ద పెద్ద దొంగ ఒకటి తీసుకొచ్చి పుష్టి చేస్తారు అంటే గెయిన్ అండి గెయిన్ అని అర్థం నిరాకరించి ఆత్మకు పరబ్రహ్మతో ఐక్యము అనే ఉపనిషత్తుల తాత్పర్యమును నిలబెట్టవలసి ఉన్నది తత్కల్పనాయాం పునఃక్రియమాణాయాం శాస్త్రార్థ ఏవా బాధిత మీరు మళ్ళీ ఇంత ప్రయత్నం చేసి ఇంత దూరం వచ్చాక మళ్ళీ మీరు దాన్ని కల్పిస్తే దాన్ని అంటే ఆత్మ కామాదులకు ఆశ్రయము అని మీరు కల్పిస్తే ఏమవుతుందో అలా అలా కల్పించుకుంటూ ఉంటే ఉపనిషత్తుల యొక్క తాత్పర్యాన్ని మీరు త్రోసిపుచ్చినట్లు అవుతుంది యథాదీనా ఆత్మధర్మత్వం కల్పయంత వైశేషికాయికాశ్చ ఉపనిషత్శాస్త్రార్థేన సంగచ్చే నేను అసలు ఒక ప్రశ్న వేశాను ఒకసారి కాకినాడలోనూ రాజమండ్రిలోనూ ఒక ప్రశ్న వేశాను మీరు ఉపనిషత్ భాష్యాలు ప్రస్థానత్రయ భాష్యంలో ఉంటారు వాటిని మీరు ప్రేమగా శ్రద్ధగా చదివేరా అనే పండితులను ప్రశ్న వేశాను అయినా చదివాం మరి చదివితే మీరు ఇంకా తత్వశాస్త్రాన్ని అంత ప్రేమగా ఎలా చదవగలుగుతున్నారు ఇప్పుడు ఒక స్వామి పది మంది విద్యార్థులను కూర్చోబెట్టి తత్వశాస్త్రం పాఠం చెప్తున్నాడు అంటే ఆయన వేదాంతము చదివేదా లేదా చదివి ఉన్నట్లయితే ఆయనకున్నంత ప్రేమ ఆయనకున్న ప్రేమ శ్రద్ధ ఎట్టిది అని ప్రశ్నించాలా అక్కర్లేదా ఖండ్యముగా చదవాలి మా నాన్నగారు అనేవారు ఖండ్యముగా చదవాలి అంటే ఇప్పుడు ఇప్పుడు చదువుతున్నాం ఎలా చదువుతున్నాం పూర్వపక్షము అని హెడింగ్ పెట్టి అక్కడ వైశేషికుల యొక్క అభిప్రాయాన్ని చెప్పి వెంటనే సిద్ధాంతంలో దాన్ని ఖండించింది పాఠం అయ్యేప్పటికీ పూర్వపక్షంతో ఎండ్ చేయకూడదు అని నియమాన్ని పెట్టుకుని ఈవేళ పూర్వపక్షంతో ఎండ్ చేసి మళ్ళీ మళ్ళీ సోమవారం నాడు సిద్ధాంతం అంటే ఈవేళ వచ్చిన వాడు మళ్ళీ సోమవారం రాదు అని ఇంత జాగ్రత్తగా ఖండియముగా చదవాలి కానీ అసలు ఉపనిషత్తులు ఏం పక్కన పెట్టేసి ప్రస్థానత్రయాలు మనకు అక్కర్లేదన్నట్టుగా అది తర్వాత చూద్దామో పక్కన పెట్టేసి తర్కశాల శక్తివాదము వ్యుత్పత్తివాదము పుస్తకాలు అవి అవి గులకరాళ్ళు నవ్వుతున్నట్టుగా ఉంటుంది గులకరాళ్ళు నవ పాఠాన పాఠం ద్రాక్ష పండు ద్రాక్షపాకము నారికేళ పాకము కదలీ పాకము కదలీ పాకము ద్రాక్ష పాకము కదలీ పాకము నారికేళ పాకము పాషాణ పాకము అంటే ఈ రాళ్ల ముక్కలు నోట్లో వేసుకుని నవ్వితే అలా ఎంత టేస్ట్ ఉంటుందో అలా అది పెట్టుకుని చూడుతూ అది ఏమి శాస్త్రం అది ఎక్కడి నుంచి పట్టుకొచ్చారో ఈ స్కీమ్ నాకు అర్థం కాదు అయితే దానికి ఒక టైటిల్ పెట్టడం ఏమని అద్వైతానికి అది సాధనము అద్వైతానికి ద్వైతం సాధనం అవుతుందా సపరికరణ అద్వైత సంస్థ పేరు పెట్టి దాంట్లో పరికరం ఉంటుంది అది పరి వ్యాకరణం పరికరం అవుతుంది తప్ప తర్కం పరికరం అవుతుంది తర్కం విరోధ శాస్త్రం పరికరం అవుతుంది అబ్బబ్బ చాలా విరోధాలతోటి నిండి ఉంటుంది సమాజం అలా ఉంటుంది ఎందుకంటే సమాజంలో దూరేసి అడావిడి చేసేకూడదు మూల కూర్చుని జపం చేసుకోవడం ధ్యానం చేసుకోవడం చేయాలి లేకపోతే విరోధాలన్నింటినీ పట్టించుకోవడం మానేసి ఏ చెట్టు ఏ ఏ ఎండక గొడుగు పడుతో కాలక్షేపం చేయాలి ఈ వాక్యం చూడండి మీరు వైశేషికులు నైయాయికులు అని వాళ్ళు శాస్త్రాలు ఉన్నాయి వైశేషిక శాస్త్రం అంటే కణాద మహర్షి సూత్రాలు రాశాడు దానికి ప్రశస్త పాదులు ఎవరో భాష్యం రాశాడు దాంట్లో మంచి ప్రశస్త పాత్రలో ఏదో పేర్లు కూడా నాకేం గుర్తులేదు మంచి విద్వాంసులు వాటి మీద ఇంకా ఏవో గ్రంథాలు రాశారు వైశేషికులు వాళ్ళు నైయాయికులు అంటే గౌతముడు సూత్రాలు రాశాడు బహుశా ప్రశస్త పాత్రుడు గౌతమ సూత్రాలకి భాష్యం రాస్తుంటాడు గౌతముడు వేరు గౌతముడు వేరు దే టూ డిఫరెంట్ తర్వాత ఉదయనాచార్యుడు చాలా పెద్ద పండితుడు న్యాయశాస్త్రంలో ఉదయనాచార్యుడు గదాధర భట్టాచార్య గదాధరీయము అని పేరు అతను రాసిన పుస్తకం గంగేశోపాధ్యాయ ఆయన రాసిన పుస్తకాన్ని కూడా గంగేశోపాధ్యాయ పుస్తకం అనే అంటారు ఏదో ఉంటుంది పుస్తకం బచ్చాజీ అని ఒక ఆయన ఉన్నాడు బచ్చాజీ ఆయన పేరు బచ్చా కాదు బచ్చా బచ్చా రామ్ హై బచ్చా కాదు బచ్చా బచ్చాజీ కూడా ఉంటుంది బచ్చాజీ మొదలైనటువంటి రఘునాథ శిరోమణి వీళ్ళందరూ కూడా నవద్వీప వైయాక తర్క పండితులు ఈ మహాపండితులు వీళ్ళందరూ నైయాయికులు వైశేషికులు నైయాయికులు వాళ్ళ గురించి శంకరాచార్యులు ఏమంటున్నారు శంకరాచార్యులు అంటే ఆయన దార్శనిక చక్రవర్తి ఇది ఎంపరర్ ఆఫ్ ఆల్ ఫిలాసఫర్ ఆయన ఏమంటున్నారంటే వీళ్ళు ఏం చేశారో తెలుసునండి వైశేషికులు నైయాయికులు వీళ్ళు ఏం చేశారంటే ఆ జంటది వైశేషికులు నిజాయితులు ఒక జంట యోగము సాంఖ్యము ఇంకో జంట పూర్వమీమాంస ఉత్తర మీమాంస మరో జంట మూడు రోజులు ఆరు ఇది ఆస్తిక దర్శనాలంట బౌద్ధము జైనము అదో జంట అది నాస్తిక దర్శనము అంట ఇది పండితులు పెట్టుకున్న పేర్లు ఎప్పుడైనా వెళ్ళాలని చెప్తే మీకు తెలుస్తుందని చెప్తున్నాను కనుక ఈ వైశేషికులు నైయాయికులు ఏమన్నారంటే వాళ్ళ వాళ్ళన్న మాటనే పోల్చేస్తున్నారు ఇచ్ఛ రాగ ద్వేష కామ సంకల్ప అని ఇలా పెద్దలు భయం భీతి భయము అని ఇలాగేవో ఓ పదిహేనో పదహారో చెప్పి ఇవన్నీ ఆత్మధర్మా సూత్రం ఇవన్నీ ఆత్మధర్మములు ఆత్మధర్మత్వం కల్పయంత ఆ సూత్రాన్ని మనసులో పడి చెప్తున్నారు ఇవన్నీ ఆత్మధర్మములను కల్పిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు ఆత్మ ఏమైపోయింది నిర్గుణం కాదు ఇవన్నీ ఆత్మలో ఉంటాయి అని కల్పించి పెట్టారు అప్పుడు ఏమవుతుంది ఆత్మ పరమాత్మ నుంచి సెపరేట్ అవుతుంది పరమాత్మలో ఉండవు తర్వాత ఆత్మ కూడా మల్టిపుల్ అవుతుంది ఎందుకంటే ఒకటి కోరిక ఒకడు ఒకడు కారు కావాలని కోరుకుంటాడు ఇంకొకడేమో స్వర్గం కావాలని కోరుతాడు ఎవరు కోరికలు వాడి కోరికల్లో ఏకత్వం ఉండదు కోరికల్లో ఏకత్వం ఉండదు బంగారపు ఆభరణాలు కొనకూడదని భర్త అనుకుంటాడు అవే కొనాలని భార్య అనుకుంటుంది వీళ్ళిద్దరూ కలిసి కాపురం చేస్తూనే ఉంటారు అయినా ఏకత్వం ఉండదు ఏకత్వం ఉండదు అమేజింగ్ డిస్టెన్షన్స్ uh, ఉంటాయి కాబట్టి ఆత్మలన్నీ చిన్నచిన్న విశిష్ట పట్టుకోవాలి ఈ ఆత్మలన్నీ లోవర్ లెవెల్లో ఉంటాయి ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఏముంటుంది అచిత్ జడాలు ఉంటాయి ఆ జడాల మీద ఈ జీవులు అందరూ ఉంటారు వాళ్ళ పైన నిత్య సూర్యులు అందరూ ఉంటారు ఆడవాళ్ళు వాళ్ళందరూ ఉంటారు ఆ గుడి బిల్డింగ్ లెవెల్ తగ్గుతూ ఉంటుంది అలా వర్ణించాడు పండితుడు అలా అలా వెళ్ళగా మరీ సన్నబడిపోయి ఉంటుంది ఇంకా పైన వందో అంతస్తు దగ్గర అక్కడ ఎవరు ఉంటారు విష్ణువు లక్ష్మీదేవి ఉంటారు ఇంకా పైకి వెళ్తే మరీ సన్నమం అక్కడ అద్వైతం కాబట్టి ఈ విశిష్ట వీటన్నిటితోటి కూడిన అద్వైతం ఎంత బాగుంటుంది అని ఎంత బాగుందో అని అవునండి